జమాయికి పాటల వరకు వచ్చిందేంటి పాట చిన్న చిన్న పాటలు అదిరిపోయిన పాటలు పాడతామమ్మా రావు రావే బామా నల్దానా నువ్వు రౌని రాలేదే చెల్చేత నిజమే చూడలేదు అమ్మ చిట్టి చెల్లిలా ఇలా ఎప్పుడు నేను అమ్మాయి గురించి పాడాను అమ్మాయి గారు నాకు ఒక పాట పాడి వినిపిస్తున్నారు మేము ఎలా చక్కగా పడుతుంది నా కడుపు మోని కాడాకొచ్చింది సారింగదర పావున చిత్రం హంగుదే మేడకెళ్ళిందమ్మా ఆ మేడల సారింగదర చూశాడు ఆ మేడలో పావురు లేదు కదమ్మా అప్పుడు ఏ గంపకెళ్ళుకున్నాదో గంపెత్తు చూపించు నది నాకిచ్చి తల్లి చిత్రంగా సారింగదర చూపించి చరిత్ర